नभयङ्कुजिदाप्नोति वीर्यं तेजस्य विन्दति भवत्यरोगो द्विजुमान् बलरूपगुणान् वितः रोगार्थो मुच्यते रोगात् बद्धो मुच्येत बन्धनात् भयान् मुच्येत भीतस्तु मुच्येतापन्न आपदः दुर्गाण्यजितरत्याशु पुरुषः पुरुषोत्तमम् सुवन्नामसहस्रेण नित्यम् भक्तिदवन्नितः वासुदेवाश्च यो मर्त्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा जातिब्रह्मसनातनम् न वासुदेवभक्तानाम् अशुभम् विद्यते क्वचित् जन्ममृत्युजराव्याधिभयम् वाप्युपजायते इमम् स्तवमधीजानश्रद्धाभक्तिदवन्नितः विद्येतात्मा सुगक्षान्ति श्रीधृतिस्मृतिकीर्तिभिः अक्रोधो न च मात्सर्यम् न लोभो नाशुभामतिः भवन्ति कृतपुण्यानाम् भक्तानाम् पुरुषोत्तमे यौस्तचन्द्रार्क नक्षत्राखन्दिशोभुवर्महो ददी वासुदेवस्य वीर्येण विशतानि महात्मनः असुरासुरगन्धर्वम् सयक्षौरगराक्षसम् जगद्वशे वर्ततेदम् कृष्णस्य सचरातरम् इन्द्रियाणि मनोबुद्धिस्पर्शम् तेजोबलम् धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रम् क्षेत्रज्ञ एव च सर्वागमानामाचारः प्रथमम् परिकल्पते आचारप्रभवो धर्मो धर्मस्य प्रभुरच्युतः स यप्पितरो देवा महाभूतानि धातवः జంగమాజంగమంతేదం జగన్నారాయణోద్భవం యోగో జ్ఞానం తథా సాంఖ్యం విద్యా శిల్పాదికం వచ వేదాశాస్త్రాన్ని విజ్ఞానమేతత్సర్వం జనార్దనాత్ ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకద ప్రియంలోకాన్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయ ఇమం స్తవం భగవతో విష్ణోనువ్యాసేన కీర్తితం పఠేద్యైచ్చేత్ పురుషస్తేజ ప్రాప్తుం దుగాని చ విశ్వేశ్వరమజం దేవం జగత ప్రభురవ్యయం భజంతి ఏ పుష్కరాక్షం నతే జాంతి పరాభవం తేజాంతి పరాభవోన్నమ ఇది అర్జున ఉవాచ పద్మపత్ర విశాలాక్ష పద్మనాభతురోత్తమ భక్తానామనురక్తానాం త్రాతా భోజనార్దన శ్రీ భగవాన్ వాచ व्योमान्नामदगस्त्रेण स्तोमिच्छति पाण्डवा सोऽहमेकेन श्लोकेन स्तुत एव न संशयः स्तुत एव न संशयोन्नम इति व्यास उवाच वासनात् वासुदेवस्य वासितन्ते जगत्त्रयम् सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते वासुदेव नमोऽस्तुत इति पार्वत्युवाच तेनोपादेन लघुना विष्णोर्न अपदहस्त्रगम् पठ्यते पण्डितैर्नित्यम् श्रोतुमिच्छाम्यहम् प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామనామవరాననోన్నమ ఇది బ్రహ్మోవాచ నమోత్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోర్వాహవే సహస్రనామ్నే పురుషాయ సహస్రగోడి సహస్రకోటియుగుధారిణే నమ సహస్రగోడి సహస్రకోటియుగుధారిణోన్నమ ఇది సంజయ ఉవాచ ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీయర్విజయో భూతధ్రువా నీచన్మజం శ్రీభగవానువాచ అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పరివాసతే तेषाम् नित्याम् युक्तानाम् योगक्षेमम् वहाम्यहम् परित्राणाय साधूनाम् विनाशाय तदुष्कृताम् धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे आत्ताभिषण्णा शिथिला सभीताः घोरेषु दिव्यादिवर्तमानाः ऐतिहत्यनारायणशब्दमात्रम् विमुक्तदुःखाः सुजनो भवन्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा भक्त्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि ओम्